వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయः యాభిర్విభూతిభిర్లోకాని మాం స్వం వ్యాప్య వక్తుం కథయితుం అర్హసి అశేషేణ దివ్యా హి ఆత్మవిభూతయ ఆత్మనో విభూతయో యా తా వక్తుం అర్హసి याभिः विभूतिभिः आत्मनो माहात्म्यविस्तारैः इमान् लोकान् त्वम् व्याप्य तिष्ठसि